संसार वृक्ष पतन्ति नरकान्नवे यस्मादरते सर्वां तस्म श्रीगुरव नम नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः ब्रह्म तस्म श्रीगुरव नम यदो हेतु तो ఇంతమంది స్వాత్మస్వరూపాలను చూడటానికి ఒక కారణం కలిగింది కానీ నాకు తోచినట్లుగా మీ అందరినీ సంతోషపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ఒక నీతి వాక్యం ఉంది లుబ్ధం అత్తేన గృహీయాత్ స్తబ్దం అంజలి కర్మణ విత్తైన యాదాతజ్ఞైన పండితుడు అంటే లోకంలో ఒక మూర్ఖుడు ఉన్నాడు మనకున్న శక్తి ఏంటంటే అటువంటి ఒక మూర్ఖుడికి ఆనందాన్ని ఉద్బోధించటమే సాక్ష్యం మామూలుగా సంసారంలో లుబ్ధులు అంటే ధనాన్ని కోరేవాళ్ళు ఉంటారు ఉన్నటువంటి వాళ్ళు ధనం యొక్క ప్రాధాన్యత వల్ల యుద్ధం గృహీయ స్తబ్దం అంజలి కర్మణ అంటే ఎవరినైనా మనం సంతోషపెట్టాలి అనుకుంటే లోకంలో ఒకడు లోపున్నాడు వాడిని సంతోషపెట్టాలి అంటే మీరు ఎటువంటి కర్మలు చేసినా వాడు సంతోషపడాడు వాడు ధనంతోనే సంతోషపడతాడు సరే స్తబ్దుడు ఒకడు స్తబ్దుడు అంటే వాడు సన్యాసి అండి జడు ఒక రాయి వంటి వాడు వాడికి సంతోషం కలగాలి వాణ్ణి సంతోషపెట్టాలంటే రెండు చేతులు జోడిస్తే చాలు వాడు సంతోషపడతాడు స్తబ్దం అంజలి కర్మణ వీడికన్నా కష్టమైనటువంటి వాడు ఎవడంటే మూర్ఖం చందానువృత్తేన ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి వాణ్ణి సంతోషపెట్టాలి అంటే పరమాత్ముడికి ఒక మహిమ ఉందంటే మనకున్నటువంటి సంతోషాన్ని లోకంలో అందరికీ వ్యాపించడం ఈ వాక్యాన్ని ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే ఏదో పుణ్యవాక్యాలను చెప్పి నా వంటి జడుణ్ణి నా వంటి శబ్దుణ్ణి సంతోషపెట్టడానికి మీ మీ అందరూ మహాపురుషులు ఇక్కడ కూర్చుని ఉండగా నేను వేయేటట్టుగా నాకు హేతు కల్పించాను అంటే ఈ పుష్పాలను ఇవ్వటం వల్ల నక్షత్ర హారతిని ఇవ్వటం వల్ల ఈ యొక్క జడ శరీరంలో కూర్చున్నటువంటి వాడు ఎవడు పవిత్రుడైపోవటం లేదు స్థూలస్య సంభవ జరామరణాని జన్మ స్థౌల్యాదయో శిశుదాద్యవస్థ ఎవడో ఒకడు పుట్టాడు అని అనుకుంటే ఆ పుట్టినటువంటి వాడు ఈ రకమైనటువంటి పూజలు అందుకోవటానికి అర్హుడు కాడు ఎందుకనంటే లోకంలో త్వం మాంస రుధిర మేధో మజ్జాస్తి సంకులం పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్య విదంబపు సాక్షాత్తు పరమాత్ముడే శరీరం పట్టుకుని వచ్చిన వాడి యొక్క శరీరంలో రుధిర స్నాయువులే ఉంటాయి ఇంకే ఉండవు పూర్ణం మూత్రపురీషాభ్యాం మూత్రపురీషాలతో నింపబడే తిత్తి ఒకటి ఉంటుంది లోకంలో ఉన్నటువంటి పుష్పాలనంతా తెచ్చి ఆ పుష్పాలని ఒక జడు మీద ఆరోపించి అటువంటి జడు ఎందు ఒక సంతోషాన్ని ప్రేరేపించగలిగినటువంటి విద్యను మనం అభ్యాసం చేస్తే లోకంలో ఎంతమంది జడులున్నా ఆ జడుల యొక్క అందరి హృదయాల్లో మనం సంతోషాన్ని ప్రేరేపించగలం ఇది ఒక విద్య ఇక్కడ ఎవరో పూజందుకుంటున్నాడు వాడు దాన్ని పొందుతున్నాడు అనే చూసే భావం కన్నా స్వాత్మ భావం చేత ఒక జడుణ్ణి సంతోషపెట్టడానికి చేసే ప్రయత్నంలో మనం పూజ చేస్తున్నాం అనుకో పూజ అనే మాటకు వర్ణాక్షరాలతో చూస్తే పుణ్యం జనయతి ఇది పూజ అన్నాడు పుణ్యం జనయతి అంటే ఒక జడ పదార్థం ఆలయాల్లో చూస్తే ఒక విగ్రహాన్ని ఒక జడాన్ని కూర్చోబెట్టి ఆ జడానికి మనకు వచ్చినటువంటి హితవాక్యాలన్నీ చెప్పి ఆ యొక్క మూర్తిలో మనకు కోరుతున్నటువంటి కోరికలన్నిటికీ హేతు కల్పిస్తాం అవునండి శిలలను కదా పూజిస్తున్నాం మనుషులను ఎందుకు పూజిస్తున్నాం అంటే దానికన్నా కఠినమైనటువంటి శిలండి ఎందుకని శిలల్లో కేవలము అవును అని చెప్పడానికి శక్తి ఉండదు కానీ కాదు అని చెప్పడానికి కూడా హేతువు లేదు కానీ మనుష్యాదులలో కామక్రోధ వర్గాలు ఉండి వాసనాబుద్ధుడైనటువంటి వాడు ఇన్ని వాసనలను పట్టుకుని అన్ని వాసనలను తొలగించి వాళ్ళలో ఉన్నటువంటి దోషాన్నంతా పోగొట్టి అటువంటి వాడి యొక్క హృదయంలో మన కోసరము ఒక ప్రీతిపురస్సమైనటువంటి వాక్యాన్ని సంపాదించగలిగే విద్యకు పూజ అని పేరు అంటే మనం పూజ చేస్తున్నాం కదండి పూజ చేస్తున్నటువంటి వాడెవడు వాడు పూజింపబడి వాడి యొక్క కర్కశమైనటువంటి హృదయంలో మన కోసం నువ్వు శాంతిగా ఉండు నూరు సంవత్సరాలు జీవించు తృప్తిగా ఉండు అనేటువంటి ఒక్క మాటని లోకంలో ఒక మూర్ఖుడి నుంచి ఒక జడు నుంచి మనం సంపాదించవచ్చు సంపాదించడం కష్టం ఒక ఆపణక్రీతుడైనటువంటి బ్రాహ్మణుడు ద్రవ్యాన్ని తీసుకుని మనకు హితవాక్యాన్ని ఆశీర్వచనాన్ని చెప్పాడు అనుకోండి సంభావన తీసుకుని చెప్తున్నటువంటి బ్రాహ్మడు అయ్యా వాడికి నేను సంభావన ఇచ్చాను ఆ సంభావన తీసుకుని నువ్వు నూరు సంవత్సరాలు హాయిగా ఉండు అని చెప్తున్నాడు అని మనం చూస్తున్నాం అదే రకంగా ఒక పశువుకి మనం గోపూజ చేస్తున్నాం ఆ గోపూజ చేస్తున్నప్పుడు నేను ఒక చిన్న సన్నివేశం చెప్పాలి నేను విద్యాపీఠం నుంచి ఇంటికి వచ్చేటువంటి మార్గమధ్యంలో మనకు కావలసిన మిత్రుడు కాయన ఆయన గోవుల్ని పెంచుతూ ఉన్నాడు అది పెద్ద ఇల్లు ఆ నాలుగంతస్తుల ఇంటిలో ఒక కింద వరుసలో ఒక పశువు నాలుగు పశువులు ఉన్నాయి సరే నేను వెళుతూ ఉంటే స్వామి వెళుతున్నారు కదా నేను ఆవును పెంచుతున్నాను గ్లాస్ పాలు దాగ వెళ్ళండి అని చెప్పి ఆయన మిత్రుడు నన్ను సంభావించి లోపలికి తీసుకెళ్ళాడు సరే లోపలికి తీసుకువెళ్తూనే అక్కడున్న పశువులన్నీ తెలకాదులతో అర్చింపబడి నిరంతరము పూజింపబడినట్లుగా కనిపిస్తున్నాయి సరే మన ఇంటికి వచ్చారు కదా ఆ పశువుల్ని తిలకదారణ చేయండి అంటే ఆయన ఏదో తిలకం మాల ఒకటి తీసుకువస్తే ఒక చందనాన్ని తీసుకువెళ్ళి ఒక ఆవుకి పెట్టడానికి నేను వెళ్ళానండి ఆ వెళ్తూనే అక్కడ ఉన్న పశువులన్నీ లేచి నిలబడి నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు అన్నట్టుగా వచ్చి అంటే గోపూజ చేస్తున్నాము అని అంటే అది మామూలుగా ఈ యొక్క మర్యాదల పట్ల దానికి ఆసక్తి లేదు కానీ మనం పూజ చేసి పూజ చేసి అటువంటి జడమైనటువంటి పశుత్వంలో కూడా గౌరవం అనేటువంటి భావాన్ని వృద్ధి చేస్తే అవి కూడా చందన తలకాదులను ధరించి మన యొక్క భావాన్ని భరించి మనకు తృప్తినివ్వటం కోసం మనకు అనుకూలంగా నడిచేటువంటి ఒక స్వభావాన్ని పట్టుకుంటుంది సరే ఇది పూజ యొక్క విషయం అంటే పూజ చేస్తున్నామంటే పూజింపబడుతున్నవాడు గొప్పవాడు అనుకోవటం కన్నా ఒక స్థానువు వాడు జడు అని భావించి దాని ఎందు ఆవహింపజేసినటువంటి గుణాలు అది ఎట్లా జడ పదార్థం పట్టుకుంటూ ఉంది పూజని ఇది పట్టుకోవాలంటే లోకంలో పంచబేరాలు ఉన్నాయండి శిలాబేరం స్థలాబేరం ఈ విధంగా బేరాలు చూసుకుంటే స్వామివారికి లోహమూర్తిని చేశారనుకోండి సువర్ణమూర్తి బేరం సువర్ణ బేరం చేస్తే ఒక్కసారి మంత్రం చెప్తే స్వామివారు సువర్ణమూర్తి మీద ఆవహిస్తారు అదే రకంగా శిలాబేరం మీద చేశారనుకోండి మనం ఆగమంలో ప్రతిష్ట చేసేటప్పుడు శిలాబేరంలో స్వామివారికి లక్ష జపం చేస్తే శిలాబేరం మీద మూర్తి ఆవాహం అవుతుంది అంటే ఎంత కాఠిన్యం ఉంటుందో అంత కఠినత్వం ఎందు మనం అన్ని పర్యాయాలు చెప్పి ఆ మూర్తి ఎందు ప్రీతిని మనం ఆహ్వానించి దాన్ని ఉన్నటువంటి ప్రీతిని అనుభవించే శక్తిని మనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకడు చేత్తో చేస్తున్నాడు ఒకడు చూస్తున్నాడు ఒకడు వింటున్నాడు ఒకడు గమనిస్తున్నాడు అందరూ పూజ చేస్తున్నారు విద్య అంటే చేత్తోనే చేస్తున్నటువంటి వాడు దాన్ని పొందటం లేదు ఈ పూజింపబడుతున్నటువంటి వాడు కూడా పూజింపు తీసుకోకుండా వాళ్ళు ఉన్నటువంటి భావాన్ని గమనించేటువంటి శక్తిని పట్టుకొని ఉండాలి ఇక్కడ పూజలో ఉన్న సారాంశం అదండి పూజింపబడుతున్నట్లుగా భ్రమ చెందేటువంటి వాడు స్వయం భ్రాంతుడైనటువంటి వాడు వాడు మూర్ఖుడు లోకంలో ఎవరిని ఉద్ధరించలేడు ఇది కేవలం వ్యవహారార్థం చేయబడినటువంటి తంతు మాత్రమే తర్వాత వాస్తవంగా జన్మ ప్రసంగానికి వస్తే గౌతముడు న్యాయసూత్రాల్లో ఒక ఐదు మాటలు వాడాడు సూక్ష్మంగా దాన్ని చెప్పి మనం జన్మ సాఫల్యతను సంపాదించుకోవటానికి చేయటానికి కావలసినటువంటి వ్యవహారాలు చెప్పి పూర్తి చేస్తారు ఆయన చెప్పిన సూత్రం ఏమిటంటే దుఃఖము దుఃఖ జన్మ ప్రవృత్తి దోష విద్యాజ్ఞానాలు ఇవి ఐదండి మనందరికీ శరీరం ఎట్లొచ్చింది అని చెప్పటానికి దుఃఖం ఒకటి ఉంది జన్మ ఒకటి ఉంది ప్రవృత్తి ఒకటి ఉంది దోషం ఒకటి ఉంది విద్యాజ్ఞానం ఒకటి ఉందండి ఎందుకు దుఃఖంతో మొదలుపెట్టారు సూత్రాన్ని అని న్యాయసూత్రంలో మేము మాతో ఉన్నటువంటి ఆచార్యులతో ఒకసారి చర్చ చేసుకున్నాం విద్యాజ్ఞానం అంటే మనం ఎవరో మనం జడుము మాదిరి మనం ఇక్కడ పడున్నాము ఉన్నట్టుండి మనకు సంతోషం కావాల్సి వచ్చింది సంతోషం కావాలి అక్కడ నిప్పు ఉన్నది దీపం ఉన్నది దీపం ఉన్నది అన్నీ ఉన్నాయి ఎవరో వచ్చి గురువు గారిని కూర్చోబెట్టి దీపాన్ని ధూపాన్ని నైవేద్యాన్ని తిప్పుతూ ఉన్నాడు ఇవన్నీ తిప్పటం వల్ల గురువు గారికి ఆనందం వస్తుంది అని పుస్తకాల్లో చెప్పున్నారు కాబట్టి గురువుకి వస్తుందండి ఆనందం ఒకరు తీసుకొని పోయి దీపం తిప్పుతూ ఉన్నారనుకోండి ఎప్పుడైనా ఎవరైనా మనకు దీప ప్రదర్శనం చేస్తే మనకు సంతోషం కలుగుతుంది అనేటువంటి వ్యవహారం మనకు తెలుస్తూ ఉన్నది అనుభవంలో దీపాన్ని తిప్పాడు అన్ని వ్యవహారాలు చేస్తున్నాడు అన్ని వ్యవహారాలు చేస్తున్నా మనకు ఇవన్నీ చేస్తున్నారు ధూపాన్ని వేస్తే వాడికి సంతోషం వస్తుంది అనేటువంటి బోధ మనకు రాలేదు సరే ఇక్కడ ఆనందాన్ని ఒకటి కల్పించాలండి మనం ఉన్నటువంటివి పంచభూతాలు మనకు ఉన్నటువంటిది కర్మేంద్రియాలు ఐదు ఈ కర్మేంద్రియాలు ఈ పంచభూతాలు వీటిని వాడి లోకంలో మనకు కావలసినటువంటి భావాన్ని ఒక హృదయంలో ప్రవేశపెట్టడం చేస్తే రాజాకృష్ణుడు ఇచ్చే ఉన్నటువంటి వాడు రాజు దగ్గరికి వెళ్ళి వ్యవహారం చేస్తే రాజహృదయంలో ఆత్మకు కావలసినటువంటి కామన ప్రవేశిస్తుంది ఒక బలవంతుడి హృదయంలో మనం ఎంత చెప్పాలి నా ఎందు నువ్వు ప్రీతి ప్రదర్శించని చెప్పే విద్య మనం ఎప్పుడు నేర్చుకుంటాం ఒక క్రూరుడైనటువంటి హృదయంలో ప్రవేశపెట్టాలి ఎట్లా నేర్చుకుంటాం కాబట్టి ఈ విద్యను నేర్చుకోవడానికి ముందర విద్యాజ్ఞానం అన్నాడు విద్యాజ్ఞానం అంటే దేంతో ఎదుటి వ్యక్తి కానీ నేను కానీ సంతోషపడతాను ఈ లోకంలో చాలా వస్తువులు ఉన్నాయి వాడు అనుకున్నాడు ఫలానా ద్రవ్యంతో నేను సంతోషపడతానంటే ఉదాహరణకు లుబ్ధుడు ఉన్నాడు కదండి వాడు ఏమనుకున్నాడు ద్రవ్యంతో నేను సంతోషపడతాను అని అనుకున్నాడు నాకు సంతోషం ద్రవ్యం వల్ల కలిగింది ఈ మాటను పెట్టుకుని దాన్ని అది జ్ఞానం అని అనుకున్నాడండి ముందర వాడు అప్పుడు వాడు ఏం చేశాడు ద్రవ్యము లోకంలో సుఖానాం సాధనం ద్రవ్యం ద్రవ్యాత్తు సుఖ సముచ్చయ నాకు సంతోషం వస్తూ ఉందంటే ద్రవ్యం వల్ల వస్తుంది లోకంలో ఇంకేం లేదు ద్రవ్యాన్ని సంపాదించాలి ద్రవ్యాన్ని సంపాదించి మనం ద్రవ్యంతో లోకాన్నంతా జయించాలి అన్నటువంటి జ్ఞానాన్ని వాడు పట్టుకున్నాడు పట్టుకుని జ్ఞానం కదండి దుఃఖ జన్మ ప్రవృత్తి దోష ఆ జ్ఞానం వల్ల దోషమో ఏదో ఒకటి వచ్చింది ఈ జ్ఞానాన్ని పట్టుకుని లోకంలో ద్రవ్యాన్ని సంపాదించాలి ద్రవ్యాన్ని సంపాదించడానికి నా దగ్గర ఏముంది ద్రవ్యం అంటే ఏంటండి సుఖానం సాధనం ద్రవ్యం సుఖాల్ని సంపాదించి పెట్టేది ఇంద్రియ విషయాల్ని సంపాదించి పెట్టేది ఇంద్రియ విషయాలను కొనుక్కోవటానికి నాకు ద్రవ్యం కావాలి అంటే వాడు ఏం చేశాడు ఇంద్రియ విషయాలను కొనుక్కోవటం కోసము వాడు ఒక భావన చేశాడు సువర్ణము ద్రవ్యము అది నా దగ్గర ఉంటే లోకంలో అన్నీ వచ్చేస్తుంది ఏనకైనా ప్యుపాయ నేను సువర్ణాన్ని అర్జిస్తాను లోకంలో ఏమార్చో ఏదో ఒకటి చేసి నేను సువర్ణాన్ని అర్జిస్తాను ఇప్పుడు సువర్ణాన్ని సంపాదించాలి కదండి నేను సంపాదించడానికి దానికి ఏం చేయాలా అంటే విద్యాజ్ఞానం బంగారం వల్ల లోకం సాధింపబడుతుంది కాబట్టి బంగారాన్ని సంపాదిస్తాము అన్న భావనకు దోషమని పేరు విద్యాజ్ఞానం నుంచి దోషం అంటే ప్రపంచంలో నాకు ఇంకేం వద్దు బంగారమే కావాలి ఈ యొక్క దోషంగా వాడిని పట్టుకుని ఈ బంగారాన్ని సంపాదించడానికే ప్రపంచమంతా చూస్తున్నారు ఇప్పుడు మీరందరు ఇక్కడ కూర్చుని ఉన్నారు లబ్ధి పొందారా నష్టం పొందారా అని యోచించేటప్పుడు ఒకసారి కళ్ళు పూసుకొని మనం మూడు గంటలు ఖర్చు పెట్టాము మామూలుగా మనకు మూడు గంటలు పనిచేసి ఉంటే ఐదారు వేలు వచ్చి ఉంటుంది మనకు డబ్బు నష్టపోయినామని కదా లెక్కేస్తాం ఎవడైనా నేను నష్టపోయినాను అని చెప్పేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి వాడు నష్టాన్ని ఎట్ట లెక్క వేస్తాడండి ద్రవ్యంతో లెక్క వేస్తాడు అంటే ప్రపంచంలో వ్యవహారం అంతా ద్రవ్యంతో జరుగుతూ ఉంది కాబట్టి వాడు నష్టాన్ని ద్రవ్యంతో ఎప్పుడు లెక్క వేస్తున్నాడో నేను మూడు గంటలు నష్టపోయినాను జీవితం నష్టపోయినాను నష్టపోవడం అనేది కుదరదండి అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ద్రవ్యాన్ని సంపాదించడానికి వీడేం చేశాడు దుఃఖ జన్మ ప్రవృత్తి దోష ప్రవృత్తి వచ్చింది ప్రవృత్తి అంటే ఏంటి ఎవరి దగ్గర డబ్బు ఉన్నది ఎవరి దగ్గర లోక వ్యవహారం ఉన్నది ఇదే నాకు కావాలి ఇది ఎవడిస్తే నేను వారితోనే మాట్లాడతాను ఇది ప్రవృత్తి అండి ఈ ప్రవృత్తిని చేసుకోవటానికి వాడు తన వేషాన్ని మార్చుకున్నాడు తన వ్యవహారాన్ని మార్చుకున్నాడు కాలాంతరంలో వాడికి ద్రవ్యం వచ్చేసేదండి వాడు ధనవంతుడైపోయినాడు కానీ ఇంకా వాడు కోరుకున్నటువంటి సంతోషం వచ్చిందా లేదా అని చూడాలి ఇప్పుడు ఎవరో ఒకరు చాలా సంవత్సరాల క్రితం ఒక శ్రేష్ఠి ఎక్కడో చెన్నై నుంచి నా దగ్గరకు వచ్చి ఒక వృత్తాంతంగా చెప్తాను ఇది ప్రతిసారి అందరికీ చెప్పింది ఆయన ఒకరోజు ఈ మధ్యనే అండి ఇంటికి ఇంట్లో నడుస్తూ ఉన్నాడండి రాత్రి నాలుగు గంటలకు లేర్చి నడుస్తూ ఉన్నాడు టీవీ ఆన్ చేసుకుని ఒక వార్త చూశాడు ఏమిటి ఆ వార్త అంటే బంగారం ధర తగ్గిపోయింది ఆయన చాలా బంగారాన్ని కొనిపెట్టుకున్నాడు అమ్మేదాన్ని ఏం లెక్క అయిందో ఏమో ఉంటేనే అది చాలా శీతలీకరించబడిన గది అండి చల్లటి గది అంత చల్లటి గదిలో ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు అప్పుడే చొమ్ము నీళ్లు తాగారు సత్యనారాయణ రాజు గారు చెప్తారు చూశారండి మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పినట్టుగా నీళ్లు తాగారు కడుపు నిండా నీళ్లు తాగారు నీళ్లు తాగి ఎయిర్ కండిషన్ రూమ్లో ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నారు టీవీ చూస్తున్నారు బంగారం ధర పడిపోయింది అని చెప్తూనే దబ్బను పడిపోయాడు మనిషి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్స్ పనిచేస్తే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు పర్వాలేదు సర్దుకున్నారు సరే ఎందుకు మనకి ఇట్లా వచ్చింది ఒకసారి గురువుగారిని చూద్దామని గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని అడిగారు ఏమండి ఇటు జరిగింది ఏమి అని అంటే ఏమీ లేదండి బంగారం మీద ఉన్న మీ ప్రేమ వల్ల మీకు గుండె నొప్పి వచ్చింది అయ్యో భార్య కూడా బంగారం ఉంది కదా ఆమెకు రాలేదా అంటే ఆమెను అడిగాను ఏమమ్మా మీకు బంగారం వల్ల నొప్పి రాలేదంటే ఆయన అమ్మటానికి కొనుక్కున్నాడు స్వామి నేను వేసుకోవటానికి కొనుక్కున్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేదండి సరే ఇక్కడ వ్యవహారం ఇక్కడ ఆపుతున్నానండి మీరు బంగారమే సుఖానికి జీవితానికి సుఖమిస్తుంది అన్న మాట ఉంది చూసారండి అది మొదలుపెట్టి బంగారాన్ని సంపాదించి జీవితమంతా అయిపోయి ఆ ద్రవ్యం వల్ల మీకు సంతోషం కలగలేదంటే అప్పుడు దుఃఖం మొదలైందండి అంటే జీవితమంతా మనం దేనికి ఇన్ని సర్వేంద్రియాల్ని మనం ఉపయోగించి మనకు కావలసినటువంటి వ్యవహారాన్నంతా చేసి ఆఖరిలో మనం కావలసింది దీంతో సాధించలేదు అన్నప్పుడు దుఃఖం వచ్చింది ఇక్కడ కొంచెం నిలపుతానండి భగవద్గీతలో ఒక మాట ఉందండి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచిత అంటే పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా పుడుతున్నారు ఇదండి మాట అందరికీ ఇదే మాట అయితే ఇంకేముందండి వాళ్ళు చచ్చిపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు ఇంకా శాస్త్ర వ్యవహారం ఏముంది మనం కూడా చచ్చిపోతామండి అందరూ మామూలుగా తైత్రీయోపనిషత్తులో ఒక మాట ఉందండి చదువుకున్న వాడికి ఏం భేదం చదువుకోని వాడికి ఏం భేదం అంటే అందరూ చచ్చిపోతున్నారు కదండి నియమ నియమనిష్టాగరిష్ఠులు ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకు ఒక మాణిక్యోపనిషత్తులోనూ ఒక మాట ఉందండి సర్వే వేదాహ యత్పదమామరంతి ఋషీంశ్చ సర్వాన్ యద్వదంతి బ్రహ్మచర్యం యదిచ్చంతో చరంతి తత్సర్వం సంగ్రహీణ బ్రవీవి ఓమిత్యేతని ఆ మాటకు అర్థం ఏమిటంటే మనందరం ఏం చేసినా భగవంతుణ్ణి సంతోషపెట్టాలనుకున్నా వ్రతం చేస్తున్నామన్నా ఏం చేస్తున్నామన్నా అన్నం తినకుండా ఉండడం లేకపోతే అన్నం ఎక్కువ తినడం నాలుగు గంటలు భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం లేకపోతే తిరగకుండా ఉండటం నిద్రపోకుండా ఉండటం లేకపోతే నిద్ర ఎక్కువగా పోవటం ఇదే కదండి మనం చేయడం భగవంతుడిని సంతోషపెట్టాలంటే మనం చేయగలిగింది ఇది కానీ దీనికి భిన్నంగా సంక్రమోత్పాదులు ఒక మాట చెప్పారు వివేక చూడమణిలో అర్ధశ్చ నిశ్చయ దృష్ట విచారేణ హితోక్తి నా స్నానేన నా దానేన నా ప్రాణాయామ సతేనవా అంటే ఇది ఒక ఒక వాక్యంగా తీసుకుందామండి ఈ వాక్యాన్ని విచారిస్తాము జన్మ సాఫల్యతను కొంచెం గమనిస్తామండి మనకు కష్టం కలిగిందండి ఇప్పుడు కష్టం కలుగుతూ ఉంది అని అంటే మన కష్టం కలిగించేటువంటి ఇంద్రియం మన శరీరంలో ఎక్కడుందండి నాకు కష్టం కలుగుతూ ఉంది నాకు సుఖం కలిగింది అని మనం చెప్పామనుకోండి దృశ్యం కనిపిస్తూ ఉంది అంటే మనం ఏ ఇంద్రియాన్ని వాడతాము కళ్ళను వాడతాం శబ్దం వినిపిస్తూ ఉంది అంటే చెవులను వాడుతున్నాం అయ్యా నాకు కష్టంగా ఉంది అని చెప్తున్నారు అనుకోండి ఏ ఇంద్రియాన్ని వాడుంటారు మీరు నాకు సుఖంగా ఉంది అంటే ఏ ఇంద్రియాన్ని వాడుంటారు ఇక్కడ శంకరభగత్పాదులు అదే చెప్తున్నారండి అమృత బిందు ఉపనిషత్తులో ఒక మాట చెప్పుకున్నారండి ఏమని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తి మోక్షాయ నిర్విషయ స్మృతం అన్నాడు నాయన నీకు మనస్సు వల్లే కష్టంగా ఉంది మనస్సు సుఖాన్ని ఇస్తుంది మనస్సు దుఃఖాన్ని ఇస్తుంది మనస్సును నువ్వు ఎట్లా వాడుతున్నావో దాన్ని బట్టి సుఖ దుఃఖాలే కానీ నీకు సుఖ దుఃఖాల్లో వ్యవహారం ఇంకేమీ లేదు కానీ శంకర భగవత్పాదులు నీ కష్టం కలుగుతూ ఉంది అని అంటే ఎందుకు కలిగింది అంటే అర్థశ్చ నిశ్చయ నీకు కష్టం కలిగింది అని అంటే నిశ్చయమైనటువంటి బుద్ధి లేకపోవటం వల్ల కష్టం కలిగింది అన్నాడు సరే నీకు మనస్సు కష్టం కలిగింది అంటే ఇది కావాలి ఇది వద్దు అని మనకు తెలియకపోవటం వల్ల ప్రపంచంలో కష్టం వస్తూ ఉంటుందండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది కావాలని ఎట్ట తెలుస్తుంది ఇది వద్దునట్టు తెలుస్తుంది అతశ్చ నిశ్చయ ఏదో ఒక వ్యక్తి ఒకడు ఒక మాట వాడి మనల్ని నింద చేస్తున్నాడు ఒక మాట వాడుతున్నాడు ఆ మాట ఎందు మనకు ప్రీతి లేదు అంటే ఉదాహరణకి నిన్న వాడు మనల్ని చాలా స్థుతి చేశాడండి ఒకడు ఈ రోజు వచ్చి వాడు నింద చేస్తున్నాడు ఇది ఒక ఘట్టం అండి ఒకడు నిన్న చాలా నింద చేశాడు ఈరోజు చాలా స్థుతి చేస్తున్నాడు ఇప్పుడు స్థుతి నిందల వ్యవహారాన్ని పక్కన పెడితే నిన్న నింద చేసినటువంటి వాడు ఈరోజు స్థుతి చేస్తే మీరు వాడి స్థుతిని ఎట్లా వింటారు చెప్పండి అంటే అయ్యా వాడు నిన్న నింద చేశాడు ఇప్పుడు ఎందుకు స్థుతిస్తున్నాడు ఈ స్థుతిలో ఏదో ప్రమాదంగా ఉంది నేను ఈ స్థుతిని గ్రహించను ఎందుకని ఎప్పుడు కూడా మన మనస్సు నిన్న కలిగినటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న కష్టం వచ్చింది ఆ కష్టాన్ని మనస్సులో పెట్టుకుని వాడు ఈరోజు స్థుతి చేస్తూ ఉంటే వాడి స్థుతిని మనం పరిగ్రహించడం లేదు కదండి ఇప్పుడు సరే ఇంకొకడు నిన్న స్థుతి చేసినాడు ఈరోజు నింద చేస్తున్నాడు నిన్న స్థుతి చేశాడు అని గుర్తుపెట్టుకొని ఈరోజు నిందను వదిలేస్తున్నావా అని అడిగాడు మళ్ళీ అంటే స్థుతి నిందల వ్యవహారంలో ఏది ముందు వెనకలుగా ఉన్నా ఏమరుపాటు లేకుండా మనందరం నిందనే గ్రహిస్తున్నాం ఈ విషయం మనకు ఎప్పుడైతే అర్థమైందో లోకంలో స్థుతి సారాన్ని గ్రహించడం ఎందు మనకు ప్రీతి ఉందా నిందాసారాన్ని గ్రహించడంలో ప్రీతి ఉందా అంటే మనందరము సర్వే జీవాహ సుఖై దుఃఖై మాయాజాలేన వేష్టితాహ తేషాం ముక్తి కథం దేవ కృపయా వదశంకర అని హిరణ్య గర్భుడు శంకరుణ్ణి అడిగాడండి యోగసికోపనిషత్తులు ఎట్ట దుఃఖం కలిగిందంటే ఏమీ లేదురా నాయన అసలు దుఃఖం అనేదే లేదు లేని దాన్ని మనం భావన చేస్తున్నాము ఉన్నదాన్ని మాత్రమే మనం తీసుకోగలగాల అట్లయితే దుఃఖం వచ్చింది అంటే దుఃఖం వచ్చింది కదండి ఇప్పుడు మనం ఏం చేసాం ఏది సుఖమిస్తుంది ఏది సుఖమిస్తుంది ఏది సుఖమిస్తుంది లోకంలో ప్రతి వస్తువుని పట్టుకోవడం ఆఖరి వరకు వెళ్ళడం దీనివల్ల సుఖం రాలేదు నేను నిన్నటి వరకు వెళ్ళానండి దీనివల్ల లాభం లేదు ఇంకో దాన్ని పట్టుకున్నాను దీనివల్ల లాభం లేదు దీనివల్ల లాభం లేదు అని వదిలిపెడుతూ వెళ్ళేవాడు ఇట్లా కొంచెం పక్కన పెడితే ఎవరో ఒక జ్యేష్ఠ పురుషుడు ఒక ఆయన వచ్చి స్వామి నేను ఇరవై సంవత్సరాలుగా మా గురువుగారు ఒక మాట చెప్తే దాన్ని నేను పారాయణం చేస్తున్నాను దాంట్లో సారాంశమేమో నాకు తెలియలేదు మీరు చెప్తే నేను సంతోషిస్తానని చెప్పి చెప్పాడు నాకేం శాస్త్ర నష్టం లేదు కానీ ఎవరో చెప్తున్నారు విందాం మనకు బోధస్తే చెప్దామని విన్నాను ఆయన ఏమన్నారంటే జుబిహి హిత జరిమాసు నా అస్తు అన్నాడు వాళ్ళు గురువుగారు ఈ మాట చెప్పారట జుబిహి హిత జరిమాసు నా అస్తు సరే నేను ఎవరో ఒక గురువుగారు ఉంటే వారిని విచారం చేసి ఏమండి ఈ మాటకు అర్థం ఏదో ఉంది అంటే వారు ఏదో ఆ వాటిలో ఉన్నటువంటి శబ్దాలంతా ప్రస్తావన చేశారు ప్రస్తావన చేసిన తర్వాత జరిమాసు అంటే ఏంటంటే ఏంటండి అని అడిగాను వృద్ధాప్యమునందు అన్నారు జరిమ అంటే వృద్ధాప్యం ద్యువిహి అంటే ఇంద్రియములతో హిత మేలు జరిమాసు వృద్ధాప్యమునందు మాకు ఉండుగాక ఈ వాక్యాన్ని ప్రతిరోజు చేస్తున్నాడు ఇంద్రియాలు తెస్తున్నటువంటి విషయాలు మనకు ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తాయి ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి అన్న విషయం మనకు తెలిస్తే ఏ పదార్థం సుఖంగా మారిపోతూ ఉంది ఏ పదార్థం దుఃఖంగా మారిపోతుంది అని తెలిస్తే ఇంకా ఉపాసకుడైనటువంటి వాడికి సంసారంలో దుఃఖ రూపమైనటువంటి పదార్థమే ఉండదు అన్నాడు ఇంద్రియాలు లోకంలో ఉన్నటువంటి ఏ పదార్థాలను ఎట్లా దుఃఖంగా మారుస్తుంది వాస్తవంగా ఇంద్రియాలకి వ్యవహారమే లేదు అందరూ చూస్తున్నారు అందరూ వింటున్నారు అందరూ తింటున్నారు ఒకదాన్ని తిని ఒకడు దుఃఖపడుతున్నాడు ఒకదాన్ని తిని ఒకడు సుఖపడుతున్నాడు అందువల్ల ఎక్కడ కూడా వేదంలో ఇది సుఖాన్ని ఇస్తుంది ఇది దుఃఖాన్ని ఇస్తుంది అని చెప్పలేదండి దీన్ని తినండి దీన్ని తినకండి అని చెప్పలేదు అక్కడికి వెళ్ళండి అక్కడ వెళ్ళకండి అని చెప్పలేదు వెనక్కి వస్తే సాఫల్యత కదండి మనందరం ఈ శరీరాన్ని స్థూల శరీరాన్ని పట్టుకుని దీన్ని పోషిస్తూ అంటే వివేక చూడమణిలోనే శంకర భగవత్పాలు చెప్తున్నారు శరీర పోషణార్థీ సన్ యహ ఆత్మానం దిదృక్షతే గ్రాహం నదీని నదీంతర్తం సగచ్చతి అంటాడు ఏమని అంటే శరీరాన్ని పోషించుకుంటూ శరీరాన్ని పోషించడం అంటే దీనికి స్నానం చేయటం దీనికి గంధలేపనాదులు పట్టించడం దీన్ని బాగా అలంకరణ చేయటం ఇవన్నీ చేసుకుంటూ శరీర పోషణార్థి సన్ యహ ఆత్మానం దృక్షతే పరమాత్ముడిని తెలుసుకుంటాను అని అంటే భస్మధారణాది లేపనాలు చేసుకుంటూ నాకు భగవంతుని తెలుసుకుంటాను అనుకున్నటువంటి వాడు ఎట్లున్నాడంటే గ్రాహం దారుదియాదృత్వ ముసలిని పట్టుకుని ఇది మనం నది దాటించే తప్పనుకుని శరీరాన్ని పట్టుకుని మోక్షాన్ని పొందేదానికి ప్రయత్నం చేసినట్టుగా ఉందండి ఈ సందర్భంలో శ్రీ విద్యా ప్రస్తావన కూడా శ్రీ విద్యా కల్పలతికిలో ఒక మాట చెప్పున్నాడు ఏమిటి ఆ మాట అంటే మనందరం ఇది ఇష్టపడతాం ఏమని యశ్యాస్తి మోక్ష నహి తస్య భోగ మామూలుగా మనం ఏమిటంటే నాకు మోక్షం కావాలి అని అంటే వాడు ఏది చూడకూడదు సినిమా చూడకూడదు లోకంలో విషయాలు తినకూడదు దాన్ని తినకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అయ్యో వాడు విషయలంపుడు అయిపోతున్నాడు మనం చూస్తున్నాం కదండి అంటే ఎవడికి మోక్షం కావాలనుకుంటున్నాడో వాడు కళ్ళు చెవులు ముక్కు శరీరాన్ని అన్నీ మూసుకుని లోకంలో దేన్ని పట్టుకోకుండా ఉండాలనుకున్నారు ఈ మాట ఇట్టు పెట్టుకోండి యస్యాస్తి భోగ నహి తస్య మోక్ష అన్నాడు ఎవడో భోగాన్ని అనుభవిస్తున్నాడు అంటే వాడికి మోక్షం లేదు అన్నాడు తర్వాత మాట ఏమిటి శ్రీసుందరి సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ అన్నాడు అంటే ఇక్కడ శ్రీ విద్యా ప్రశంసను చెప్పటానికి శ్రీ విద్యా కల్పతరువులో ఈ మాట చెప్పున్నాడు ఏమని నాయనా నీకు మోక్షము భోగము రెండూ కావాలి అని అంటే నువ్వు శ్రీ విద్యను అవలంబించు శ్రీ విద్యను అవలంబించినట్లయితే నీకు భోగమోక్షాలు రెండూ వస్తాయి ఇప్పుడు మనం యోచిద్దామండి భోగమోక్షాలు అంటే ఏమండి భోగం అంటే ఇంద్రియ విషయాలను అనుభవించడం అని మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంది వేదాంత దృష్ట్యా ఇంద్రియాలను అనుభవిస్తే మోక్షం ఎందుకు దొరకదు అని మీకు ఎప్పుడైనా యోచించారండి ఆయన అన్నం తింటున్నాడు ఆయన స్నానం చేస్తున్నాడు ఆయన పడుకుంటున్నాడు నిద్రపోతున్నాడు లోక విషయాలంతా చేస్తున్నాడు ఆయనకు మోక్షం రాదు అంతే కదండి అర్థం ఎందుకు మోక్షం రాదండి అంటే దానికి వ్యవహారం చెప్తున్నాడు కర్మబంధ కర్మబంధ అంటే సంసారంలో మనందరము కొన్ని పనులు చేస్తున్నాం కర్మబంధం ఒక పని చేస్తే ఇంకొక పని చేయాలి ఈ పని దాంతో ఆగిపోవటం లేదండి ఉప్పు తిన్నాడు నీళ్లు తాగుతున్నాడు నీళ్లు తాగుతున్నాడు మూత్రం తయారైంది మూత్రాన్ని విడిచిపెట్టాలి మూత్రం విడిచిపెట్టాడు మళ్ళీ దాహం వచ్చింది చూశారండి మీరు ఒక్క కర్మ చేస్తే కర్మ నుంచి కర్మ కర్మ నుంచి కర్మ ఇప్పుడు ఇంకొక మాట నేను చెప్తాను పశ్యతి ధావతి చూస్తున్నాడు పరిగెడుతున్నాడు ఈ రెండు మాటలతో కర్మభంగం ఎట్లుంటుందని మీకు చెప్తాను చూస్తున్నాడండి ఒకటి ఇట్లా చూస్తూ ఉంటే ఒక వాడికి ఒక పులి కనిపించింది ఒక ఏనుగు కనిపించింది ఒక గుర్రం కనిపించింది ఒక స్త్రీ కనిపించింది ఒక స్వామి మూర్తి కనిపించింది అన్నం కనిపించింది సరే పరిగెత్తాడు అన్నాడండి ఈ మాటలను విచారించుకుని దీంట్లో మోక్షం ఎక్కడుంటుంది భోగం ఎట్లుంటుంది అని అయ్యా వాడు అన్నాన్ని చూచాడు పరిగెట్టాడు ఎక్కడికి పరిగెట్టాడండి అన్నం వైపుకు పరిగెత్తాడు సరే పులిని చూచాడు పరిగెత్తాడు ఎటువైపుకు పరిగెత్తాడండి పులికి దూరంగా పరిగెత్తాడు అని మనం అనుకున్నాం ఇప్పుడు విషయం వచ్చింది వాడు వేడగాడు అన్నాడు పులికి దగ్గరగా పరిగెడుతున్నాడు వాడు పులిని కొట్టాలని అనుకుంటున్నాడు ఇప్పుడు చెప్పాడు అయ్యా నేను పులికి దూరంగా పరిగెడతాను పులికి దగ్గరగా పరిగెడతాను అన్న ప్రవృత్తి పులిలో ఉందా కర్మలో ఉందా కర్తలో ఉందా కర్తలో ఉంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్మను చేయటం వల్ల లంపటము అనేటువంటిది వాస్తవంగా కర్మ సంబంధి కాదు కర్త సంబంధమైనటువంటి తంత్రం అన్నమాట నేను నిన్న చేసిన కర్మ వల్ల ఈరోజు ఈ కర్మను నేను చెయ్యకుండా ఉండలేను అన్న పరిస్థితి వస్తే అదంతా బంధన అన్నాడు ఒక కర్మ చేయటం వల్ల ఇంకొక కర్మను చేస్తున్నటువంటి స్థితి మనకు ఉన్నంత వరకు సంసారడంపడం వచ్చింది అందువల్ల ఏమైంది ఇప్పుడు మనం జాతస్యహి ధ్రువ మృత్యు దగ్గరికి వెళదాం జాతస్యహి ధ్రువో మృత్యు అంటే పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారండి చావటంలో రెండు వ్యవహారాలు ఉన్నాయి చచ్చేవాడు ఒకడు ఇంకా చాలు నేను చస్తున్నాను తృప్తిగా ఉంది నాకు పొందవలసింది ఏమీ లేదు అని చస్తున్నాడు అనుకోండి వాడు మళ్ళీ రాడన్నాడు అయ్యో చచ్చిపోతున్నాను ఇంకా చూడవలసింది ఉంది తినవలసింది ఉంది చాలా వ్యవహారం చేయలేదు నేను సంపాదించుకున్న డబ్బునే ఇంకా నేను ఖర్చు పెట్టుకోలేదు పిల్లలకి ఇవ్వలేదు భార్యకి ఇవ్వలేదు ఎవ్వరికి ఇవ్వలేదు ఏం చేయాలి డబ్బుని అంటే మనం చేస్తున్న వ్యవహారం ఎందు ప్రీతి ఇహలోకంలో ఉంటే మళ్ళీ మళ్ళీ మనం ఇహలోకంలోనే పుడుతూ ఉంటాం పరమాత్ముడు మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆఖరిలో ఏ భావన చేస్తూ పరమాత్మ అంటే మనమే అండి ఈ ఇల్లు వదిలిపెట్టేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అనుకుని వెళ్తున్నామో వాడు అక్కడికి వెళ్తున్నాడు అంతే ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు దాన్ని యోచిద్దాం శరీరాన్ని వదిలిపెట్టేటువంటి వాడు చూడాలని లేదు వినాలని లేదు తినాలని లేదు ఎముడొచ్చాడని భయపడి తాను అత్యంత ప్రీతిగా పూజించి అర్చించి స్నానం చేయించి చందనలేపాదులతో పోషించి అన్నం పెట్టి రక్షించుకున్న అత్యంత ప్రీతమైనటువంటి శరీరాన్ని ఎముడుస్తూనే దాన్ని చూసి విడిచిపెట్టి భయపడి పారిపోయినాడు ఎట్లా పారిపోయాడు ఇంటికి ఎవరైనా రుణ దబ్బిచ్చిన వారు వస్తే ఆ రుణదాతను చూసి ఇంటి యొక్క వెనక ద్వారం గుండా వెళ్ళిపోయినాడంటండి వాడు ముందు ముందర ద్వారంగా కాదు ముందర ద్వారంగా వెళ్ళినట్లయితే వాడు ముక్తుడు వెనక ద్వారంగా వెళితే వాడు బద్ధుడండి ముందర ద్వారంగా ఎవరు వెళ్తాడండి నా దగ్గర డబ్బు ఉన్నది నేను రుణాన్ని తీర్చేస్తాను అన్నటువంటి వాడు ముఖద్వారంగా వెళ్ళాడు రుణాన్ని తీర్చలేనటువంటి వాడు పృష్ఠద్వారంలో వెళ్ళాడు పృష్ఠం దగ్గర ఎవరున్నారు యముడున్నాడు అంటే భయపడినప్పుడు ఎప్పుడు కూడా మనకు అత్యంత ప్రియమైన దాన్ని విడిచిపెట్టి మనం పరిగెడుతూ ఉంటాం భయం వచ్చింది అంటే మీరు దాన్ని దేన్నైతే అత్యంత ప్రియంగా పట్టుకుని దాచిపెట్టుకుని ఉంటారో అది భయం వచ్చినప్పుడు విడిచిపెట్టి పరిగెడతాను ఇక్కడ భయ విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను ఎప్పుడు కూడా యముడు వచ్చినప్పుడు మనందరికీ భయం వస్తుందండి యముడు యముడిని దర్శిస్తూనే భయం కలిగింది మనకు అత్యంత ప్రియమైన వస్తువులు మన ద్రవ్యాదులు మన బంధువులు సంసారం వ్యవహారం భార్య అనుకున్నది పిల్లలు అనుకున్నది ఇల్లు అనుకున్నది అంతా ఇక్కడ పెట్టుకుని ఉన్నాం మనం ప్రతిరోజు వాళ్ళు ఇల్లు బారే సంసార వృక్షం ఆరుడాహ పతంతి నరకాన్నవే అంటే నిన్నటి వరకు భార్య పిల్లలు అని అనుకున్నటువంటి వాళ్ళని ఒకరోజు వదిలిపెట్టేయాల్సి వస్తే వదిలిపెట్టి వెళ్ళలేకుండా ఎవడో వచ్చాడు వాడికి తెలియకుండా దాక్కోవటం కోసం శరీరాన్ని వదిలిపెట్టి మనందరం పరిగెట్టిపోతున్నాం తైత్రియోపనిషత్తులో ఒక మాట ఉందండి శ్రద్ధయాధేయం శ్రియాదేయం బియాదేయం దానక్రియండి మనందరం ఏమన్నా చేస్తుంటే ఇవ్వండి అన్నాం కదండి మనందరం ఏమనుకుంటామంటే ఇవ్వటం అంటే దానం కాదండి ఇవ్వడము అనేది దానం ఎందుకు ఇచ్చాడు భయంతో ఇచ్చాడు శ్రద్ధతో ఇచ్చాడు డబ్బు తీసుకుని ఇచ్చాడు ఇవ్వటం అనేది ఎట్ట జరిగింది డబ్బు తీసుకుని వాడు దాన్ని ఇచ్చాడు శ్రద్ధతో ఇచ్చాడంటే వాడికి ఇచ్చేసేయండి నాకేం అవసరం లేదు నాకు అనిపించింది వాడికి ఇచ్చేస్తున్నాను భయంతో ఇస్తున్నానంటే ఇవ్వకపోతే వాడు కొట్టి పెరుక్కుంటాడు దీనికి దృష్టాంతం భయంతో దానం చేయనట్టు ఉంటుంది అని నేను అందరికీ చెప్పాను ఒకరిద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు జ్ఞాపకం చేయడం కోసం భయంతో దానం చేయడం ఎట్లుంటుందంటే ఇద్దరు స్నేహితులు వ్యాపారార్థం వెళ్ళి మళ్ళీ గ్రామ గ్రామం వైపు వెళుతున్నారు వ్యాపారం సంపాదించుకుని ద్రవ్యాన్ని సంపాదించుకుని ఆ వెళుతూ ఉంటే ఆ మార్గ మధ్యంలో అరణ్యం ఉంది వీళ్ళు అరణ్యాన్ని దాటి వెళ్ళటానికి పూర్వం ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు ఏమిరా నాయన నువ్వు కొంచెం ఎక్కువగా సంపాదించుకున్నావు నాకు కొంచెం చాలా అత్యవసరంగా ఉంది కొంత ద్రవ్యాన్ని నాకు ఇస్తే నేను మళ్ళీ కొంతకాలం వ్యాపారం చేసి నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు ఈ డబ్బును సరే ఇచ్చేసాడు ఇంటికి వెళితే ఇవ్వడేమో అని ముందరే తీసేసుకున్నాడు సరే ఇద్దరు స్నేహితులు తీసుకుని పోతూ ఉంటే మార్గ మధ్యంలో అరణ్యం వచ్చింది అరణ్యంలో ప్రవేశిస్తూనే ఈ డబ్బు తీసుకున్నటువంటి వాడికి దొంగల గుంపు వస్తున్నట్టుగా కనిపించింది దొంగల గుంపు వస్తున్నట్టుగా కనిపించింది వాడు వెంటనే ఏం చేశాడు ఒరే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను మళ్ళీ ఎందుకు అని అనిపిస్తూ ఉంది వద్దు నువ్వు పెట్టేసుకోరా అన్నాడు అప్పుడు స్నేహితుడికి అర్థమైంది కదండి ఓహో ఇప్పుడు వాడు ఇవ్వకపోతే దొంగలు దోచుకుంటే పడుతున్నాడు కదండి వాడు అంటే భయంతో ఇచ్చేయటం అంటే ఏంటంటే మన దగ్గర ఉంటే అది మనతో రాదనేటువంటి వ్యవహారం చేత ఈ లోకంలో ఉండే వాళ్ళకి ఇచ్చేయాలి ద్రవ్యాన్ని చేత పట్టి ఉండగా యముడు సంహారం చేస్తే ఆ ద్రవ్యం యముడిని చెందుతుందండి ద్రవ్యాన్ని పట్టుకున్నటువంటి వాడు యముడి చేత ప్రాణం హరిస్తున్నట్లయితే ఆ ద్రవ్యం యముడిది అంటే ఎవడు అనుభవిస్తాడు అని తెలియకుండా అనుభవిస్తాడండి ఆ ద్రవ్యాన్ని చే యముడు వచ్చేలోగా ఆ ద్రవ్యాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు పట్టుకో అంటే వాడు భయంతో కూడా యముడికి కాకుండా వేరే వాడికి ఇచ్చి వెళ్ళగలిగే శక్తితో ఉంటాడు కాబట్టి ఇహోపార్జితమైనటువంటి విత్తాన్ని కర్మ వల్ల సంపాదించింది కావచ్చు కాక చింతన వల్ల సంపాదించి వచ్చింది కావచ్చు కాక జ్ఞానం చింతన వల్ల కర్మ వల్ల ద్రవ్యమైతే ద్రవ్య జ్ఞానాన్ని ఇహలోకాన్ని విడిచిపెట్టేలోగా స్పష్టంగా ఎవరికి చెందాలని మనం నిర్ణయించి వాళ్ళకి ఇచ్చి వెళితే ఆ వెళ్ళేటువంటి తరుణంలో వాడు మాట చెప్పగలుగుతాడండి ఏమిటి అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తప అద్యమే సఫలం కార్యం శంభోత్వత్వాదర్శనాత్ అన్నాడు ఏమిటి ఆ తాపసిక సిద్ధి ఏంటి అంటే ఆ రోజు ఆఖరిలో వెళ్ళిపోతున్నాడు కదండి ఆ వెళ్ళిపోయేటప్పుడు వాడు చెప్తున్నాడండి అద్యమే సఫలం జన్మ నేను వెళ్ళిపోతున్నాను నాకేం భయం లేదు అన్నీ పూర్తి చేసేసాను అద్యమే సఫలం తపహ ఈ రోజు నేను ఇన్ని రోజులు చేస్తున్నటువంటి తపస్సు యొక్క ఫలితం పూర్తయిపోయింది అద్యమే తపరం సఫలం సర్వం శంభో శంభు అంటే ఎవరండి ఈ లోకంలో శాంతిగా ఉన్నటువంటి వారికి చెప్పదగిన మాట శాంత్ అంటే ఈశ్వరుడు వాడికి శంభో తత్పాద దర్శనాత్ అయ్యా నీ నీ యొక్క శాంతి పీఠాన్ని నేను చూడగలగటం అనేటువంటిది ఈ శరీరం ఉండగానే సంభవించింది ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అంటే పిండపాతం కలిగే పర్యంతము మనము మన ద్రవ్యాన్ని మన కర్మను మన పుణ్యాన్ని విడిచిపెట్టలేకుండా ఎముడొచ్చినప్పుడే విడిచిపెట్టేటప్పుడు కలిగేటువంటి దుఃఖాన్ని నుంచి ఆత్మను ఉద్ధరించుకునేటువంటి కర్మ చేయకపోతే మనకు ఎన్ని జన్మలకు కూడా మనకు శాంతి కలగదు విడిచిపెట్టవలసినటువంటి ద్రవ్యాన్ని మరణాసన్న సమయంలో ఏ కానీ ఏదో ఒక హేతు చేత వదిలిపెట్టాలి దాన్ని కొంచెం పక్కన పెట్టి ఇంకా ముఖ్యమైన నాలుగు మాటలు ఉన్నాయి ఎవరో మాకు కావలసినటువంటి స్నేహితుడు ఒక ఆయన షష్టి పూర్తి చేసుకోవాలని నన్ను ఆహ్వానం చేశారు అక్కడ పండితులు అందరూ కూర్చుని ఉన్నారు పూర్తి ఉత్సవంలో ఏం చేయాలి స్వామి ఏమిటి దాని యొక్క ప్రాధాన్యత అని అంటే పూర్తి చేసుకుంటున్నాం కదండి ఏమిటి అంటే నేను చెప్పాను చాలా ఉన్నాయండి దాంట్లో ఒక హేతువుని మీకు ప్రస్తావన చేస్తాను అరవై సంవత్సరాల కాలంలో మనం మనకన్నా జ్యేష్ఠులతో నన్ను మనకన్నా చిన్నపిల్లలతో మనం యుద్ధం చేసి పెట్టుకుని ఉన్నామండి వాడు నచ్చటం లేదు వీడు నచ్చటం లేదు వాడు నాకు డబ్బు ఇవ్వలేదు వాడికి ఇచ్చేశాడు వీడిని గమనించాడు నేను వస్తే నన్ను పట్టించుకోలేదు నన్ను పలకరించలేదు వాళ్ళు పలకరించలేదు అనుకుని జీవితకాలం అంతా పోగు చేసుకుని అందరినీ ద్వేషించే హేతువులను పెట్టుకుని ఉన్నామండి ఇంద్రియాలతో మేలు గురించి చెప్తున్నానండి ఇంద్రియాలతో మేలేమిటి మనకు శత్రువు ఒకడు ఉన్నాడు ఆ శత్రువు ఎట్టున్నాడంటే మనం చేస్తున్నటువంటి వ్యవహారంలో ఈ జీవితం మొత్తం మనం పోగు చేసుకున్న శత్రువుల సంఖ్యను ఒకసారి లెక్క పెట్టుకోండి అయ్యా వాడు నేను పిలిచాను వాడు రాలేదు వాడికి భోజనం పెట్టాను వాడు నాకు ఎందుకు ప్రీతి చూపలేదు నేను ఎంతో వ్యవహారం చేశాను నన్ను గుర్తించలేదు ఈ రకంగా ఆత్మ ఎందు గ్లాని పెట్టుకుని రాశీభూతంగా అరవై సంవత్సరాలు పెట్టుకుని ఉన్నాడండి ఇవన్నీ ఎట్లా వదిలిపోతుందండి మనల్ని ఏం చేస్తే వదిలిపోతుంది ఉదాహరణకి ఎప్పుడో మన పిల్లవాడిని వాడు కొట్టాడు మన కోపం వచ్చింది ఆ కోపం మనసులో పెట్టుకుని ఉన్నాము అంతవరకు ఉన్న సఖ్యత ద్వేషంగా మారింది ఈ ద్వేషాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టగలుగుతామండి చెప్పండి చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువుపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ ఇప్పుడు నాకు ఆనందం కావాలి నాకున్న దుఃఖం పోవాలి ఈ ఈ కోపం కలిగించినటువంటి పోయి నాలుగు దెబ్బలు కొట్టాలి లేకపోతే వాడికి కష్టం కలిగించాలి ఆ కష్టం కలిగిస్తే కానీ నాకు కష్టం రాదని మనందరము ఒట్లే అభ్యాసం చేస్తున్నాం ఏదో ఒక రకంగా మాట చేతనో కర్మ చేతనో వ్యవహారం చేతనో వాడి కష్టాన్ని కలిగించి ఏకవచన ప్రయోగమో బహుజన ప్రయోగమో ద్రవ్య నష్టమో అవమానము పాషండత్వము ఏదో చేసి వాడి బొమ్మను కాల్చడము కాళ్ళతో తన్నడము ఇదే కదండి లోకంలో ఉన్నవి రాజపురుషులను ధిక్కారం చేయడానికి దిష్టి బొమ్మలు వేసి కాల్చడం దిష్టి బొమ్మలు కొట్టడం ఎందుకని మనకున్న కష్టాన్నంతా బొమ్మ మీద చూపించి వాడికి బోధ కలిగించడం కోసం వాడు అందుబాటులో లేకపోయినా ఇప్పుడు చెప్పాడండి మీరు జీవితకాలం అంతా మీకున్న దుఃఖాలని హేతువుల్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయండి కొట్టో తిట్టో చేసో చచ్చే రోజు కూడా ఆ కోపాన్ని వదిలిపెట్టుకోలేకుండా చచ్చిపోతున్నారండి అప్పుడు చెప్పాడు ఒక్క వేదవాక్యంతో నాకున్న కోపాన్ని అయ్యా నాకున్న అందరూ పెద్దలకి నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను నా యొక్క దోషాన్ని మీరందరూ క్షమించండి మీరు నన్ను ప్రతిక్రియ చేయకుండా నేను మీ అందరికీ శరణాగతి కోరుతున్నాను మీరు నన్ను ఎంత అధవర్ణంగా చూడాలనుకుంటున్నారో నేను అంత అధవర్ణం అయిపోతున్నాను దీనికి మించి మీరు అధవర్ణత్వాన్ని చూడాల్సిన పని లేదు నేను నగ్నంగా నిలబడతాను అన్ని దుష్ట వేషాలను ధరిస్తాను జారత్వ లోలత్వ భాషండాది ప్రక్రియలందరికీ నేను లోలత్వాన్ని పట్టుకుంటాను మీరు శ్రమ చెందకండి ప్రతిక్రియ గురించి యోచించకండి నా ద్వేషాన్ని విడిచిపెట్టేస్తున్నాను మీరు కూడా ద్వేషాన్ని విడిచిపెట్టేయండి అని ఎందుకని మనం వాడి కొట్టి వాడికి తెలియకుండా కుట్ర కుతంత్ర వ్యవహారాలు చేసి వాడిని విడిచిపెట్టడం ఎంతవరకు మనకు శరీరం ఉంది శక్తి ఉంది బలం ఉందన్నంత వరకు కదండి ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు జీవితకాలం బట్టినా మీరు ద్వేషాన్ని వదిలిపెట్టలేదు ఒకరోజు ఇక చాలు నేను ఎవరిని ద్వేషించదలచలేదు రాగద్వేషాలన్నింటినీ వదిలేయాలండి కాబట్టి ద్వేషాన్ని వదిలేయడానికి ఏమిటి మన పెద్దవాళ్ళు ఇక్కడ చెప్పాం చిన్నవాళ్ళు మనం క్షమాపణ అడగరు కదండి మనకన్నా చిన్నవాళ్ళ ఎందు నాయన ఇక మీదట నీ పట్ల నాకు ఎటువంటి క్రోధం లేదు నేను క్షమిస్తున్నాను నా యొక్క ప్రతిక్రియకు నువ్వు జంకకుండా నిస్సంకోచంగా తృప్తిగా లోక సంచారం చెయ్యి అని పిల్లల్ని క్షమించడం చేత మనకున్నటువంటి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయించడం అతి ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే మనం పాప ప్రక్షాళన చేయటానికి మనం అత్యంత ప్రయత్నంగా రాగద్వేషాలు కదండి అంటే చెప్పారు సన్యాసులందరికీ పాపపుణ్యాలు ఎట్టపోతాయి ఒక సన్యాసం తీసుకోవాలండి చాలా పాపాలు ఉన్నాయి ఆయన చెప్పాడు శంకరభగవత్పాదులు భగవత్పాదులు ప్రారంధం భోగతో నశ్యేత్ అన్నాడు సంచితం తత్వచింతయా ఆగామి ద్విధా ప్రోక్తం తదా మానవమానయోహో అంటే మీకున్నటువంటి భోగాలంతా వాటిని కాంక్షించే వాడికి ఇవ్వగలిగే శక్తిని సంపాదించండి మీకున్న ద్వేషాన్నంతా క్షమాపణ కోరి ప్రతిక్రియ లేకుండా మీరు నివేదన చేసే శక్తిని సంపాదించండి ఈ రెండు శక్తులు సంపాదిస్తే రాగద్వేషాదులు కర్మ లేకుండానే శమించిపోతాయి ఖచ్చితంగా మనం రాగద్వేషాలతో జీవించాలి ఎంతవరకు నాకు శక్తి ఉంది ఇంకా సంసారంలో వ్యవహారం ఉందన్నంత వరకు ఇక చాలు నేను ముక్తుణ్ణి కాదరిచాను ఈ సంసారంలో ఇక మీదటి నాకు వ్యవహారం లేదంటే వీరుంటే ఇటువంటి సత్రాన్ని ఒకటి ఏర్పాటు చేసి మీ అపరాధంలంతా వాళ్ళకి చెప్పి అయ్యా నేను తప్పులు చేశాను మీరు నా కోసం నన్ను నాశనం చేయాలి నిందించాలని కష్టపడాల్సిన పనే లేదు నేనే అన్నిటికన్నా అధవర్ణమైనటువంటి స్థానంలో ఉన్నాను మీకు పాపం అవసరం లేదు అదే రకంగా అయ్యా నేను కష్టపెడతానని భ్రమించినటువంటి వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను అన్న వచనం చేత మీరు శాంతులవుతారు కాబట్టి కేవలం వ్యవహారం చేతనే లోకాన్ని మనం దాటి వెళ్ళాలనేటువంటి భ్రమను విడిచిపెట్టి ఒకరోజు బ్రహ్మ విద్యా మార్గం చేత ఆత్మజ్ఞానం చేత కేవలం రాగద్వేషాన్ని ఒక మాట చేత విధులు పెట్టేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి బ్రహ్మ విద్యలో ఉంటుంది ఆ బ్రహ్మ విద్యను ఆశ్రయించడానికి ఒకరోజు మీరందరూ శుభాషయ ప్రవృత్తులు కండి ఈరోజు సంసార వ్యవహారంలో ఉన్నంత వరకు సంసారాన్ని ఆనందించాలనే భావన ఉన్నంత వరకు ఎవరికీ నిర్బంధం లేదు లేదండి ఇక చాలు నా జీవితం మీద ఆశ నశించింది ఇక నేను రాగద్వేషాలను విడిచిపెట్టదలిచానన్నప్పుడు ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించి వాడి యొక్క బలం చేత ఆ ఆలంబన చేత ఇంతవరకు మీకు కలిగినటువంటి భోగరోగాల్ని యోగ యోగతత్వాలన్నింటినీ విడిచిపెట్టడానికి ఏకవాక్య ప్రయోగం చేత విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ స్వస్తి